హితబోధ చెయ్యి ఈ సంఘటనలలో సహనశీలుడు కృతజ్ఞుడూ అయిన ప్రతి మనిషికి గొప్ప నిదర్శనాలు ఉన్నాయి وإذ قال موسى لقومه اذكروا نعمة الله عليكم إذ أنجاكم من آل فرعون إذ أنجاكم من آل فرعون يسومونكم سوء العذاب ويذبحون أبناءكم ويستحيون نساءكم ۖ وفي ذلك بلاء من ربكم عظيم وإذ تأذن ربكم لئن شكرتم لأزيدنكم ولئن كفرتم إن عذابي لشديد وقال موسى إن تكفروا أنتم ومن في الأرض جميعا فإن الله لغني حميد ఆ సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు మూస తన జాతి వారితో ఇలా అన్నాడు అల్లాహ్ మీకు చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకోండి ఆయన మీకు ఫిరౌను ప్రజల నుండి విముక్తి కలిగించాడు వారు మిమ్మల్ని తీవ్రమైన బాధలకు గురి చేస్తూ ఉండేవారు మీ కొడుకులను చంపేవారు మీ కూతుళ్లను బ్రతకనిచ్చేవారు ఇది మీ ప్రభువు తరఫు నుండి మీకు పెద్ద పరీక్ష జ్ఞాపకం ఉంచుకోండి మీ ప్రభువు ఇలా హెచ్చరిక చేశాడు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 مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب ఇబ్రాహీము ఇలా ప్రార్థించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో ప్రభూ ఈ నగరాన్ని శాంతి నగరంగా చెయ్యి నన్ను నా సంతానాన్ని విగ్రహ పూజ నుండి కాపాడు ప్రభూ ఈ విగ్రహాలు చాలా మందిని మార్గం తప్పించాయి నా సంతానాన్ని కూడా ఇవి మార్గం తప్పించే అవకాశం ఉంది కనుక వారిలో నా విధానంపై నడిచేవాడు నావాడు నాకు వ్యతిరేకంగా ఉన్న విధానాన్ని ఎవడైనా అవలంబిస్తే నిశ్చయంగా నీవు క్షమించేవాడవు కరుణామయుడవు ప్రభూ కాష్ట జలరహితమైన లోయలు నా సంతానములో కొందరిని తెచ్చి నీ పవిత్ర గృహం వద్ద నివసింపజేశాను ప్రభూ వారు ఇక్కడ నమాజును స్థాపించాలని నేను ఇలా చేశాను కనుక నీవు ప్రజల హృదయాలను ఆసక్తితో వారి వైపునకు మొగ్గేలా చెయ్యి తినటానికి వారికి పండ్లు ప్రసాదించు బహుశా వారు కృతజ్ఞులవుతారేమో ప్రభూ మేము దాచేదానిని బహిరంగ నీవు ఎరుగుదు నిశ్చయంగా అల్లాకు గుప్తంగా ఉన్నది ఏదీ లేదు భూమిలో కాని ఆకాశాలలో కాని నాకు ఈ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 ఎంతో ఆలస్యం కాదు هذا بلاغ للناس هذا بلاغ للناس ولينذروا به وليعلموا أنما هو إله واحد هو إله واحد وليذكر أولو الألباب సర్వ మానవులకు ఇదొక సందేశం వారిని హెచ్చరించాలని యథార్థంగా దేవుడు కేవలం ఒక్కడే అని వారు తెలుసుకోవాలని బుద్ధి ఉన్నవారు గ్రహించాలని ఇది పంపబడింది